వనిగల్లుదకములోపల తనకై తా వచ్చి తనకు తానేగు విధంబున పరిపూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక తానై తాదను అచలంబున్నదని తానెరిగినను తనలేమి నిజమాని తనకే తోచును తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువక తానై తాదను అచలంబున్నదని తానెరిగినను ఉదకము లోపల తనకై తావచ్చి తనకు తానేగు విధంబున పరిపూర్ణము లోపల తనకై తావచ్చి ఎరుక తానై తాచనుచు అచలంబున్నదని తానెరిగినను తన లేమి నిజమాని తనకే తోచు తోచి తన కలిమి మృషగా భావన చేసి నిలువక తానై తాచనును అచలంబున్నదని ఎదిగినను